ننگا اے ننگا جنداني جي چون منريا اے ملهن مار سورا చేయమంటా మునిగోళ్ళని చెప్పినట్ట ఊళ్ళోకి వెళ్ళే వరకు ఆ మునిగోళ్ళు కనపడుతున్నాయి చేయట్లేదా ఊళ్ళో అట్లా ఉంది నీ తెలివి కొరలు కోరటం అన్నదే అట్లా ఉన్నాయా నేను ఉంటే నీకేం భయ్యా కనుక ఆగటల్లా వాటిని ఒక తొక్కు తొక్కే వరకు లేచిని గుర్రంలో వెళ్ళి ఓ లేచి వెళ్తూ ఉన్నాయట ఆ యొక్క కొంత దూరం వెళ్ళిపోయే వరకు ఆ సుచారములు సమీపిస్తూ ఉన్నాయట కనబడుతూ ఉంది కౌరవ సైన్యం అదే సామాన్య సైన్యమా కేకి దెబ్బల కొండలోని కోల్పయదారు వీలు సంఘమనట్లు గృహితంలో నోలికు ఆట చేత ఆడుకుందామని కనుక దండం విసిరింది అంటే పర్వతములు తోటవుతున్నాయట ఆ దాని యొక్క ఉన్నాయి పురోహిత ఒక ఒక్కొక్క పెడుతూ ఉన్నట్ట ఏనుగు ఎన్ని వేలు ఉన్నాయో ఆ కూడా కీంకరములు వెళ్తూ ఉన్నాయి తొలగిన్న తేదీల మగపాటి ఊలిందో ఆ సూర్య యొక్క గుర్రాన్ని ఆమె నమస్కరిస్తూ ఉన్న యొక్క గుర్రములు భక్తులు సమానంగా ఉన్నారంటే ఆ భక్తులు వాళ్ళు సంచారములు చేస్తూ ఉన్నారు తిరువులమన్నీని కలసట గావిందు దియ్య చతంగ ఆ రథములున్నాయి వెళుతూ ఉంటే ఈ భూమిని మోసే యొక్క చేసిన యొక్క చలలు వండిపోతున్నాయి కాపులు చేత అట్లాగే యొక్క రథముల యొక్క నిస్వరములు శూరశేఖర కృత సింహ నవములు గల పూజాచూచి విరాట భూపాలుడ చెరుగంటే దీనితో నటితో మా అట్టారి యొక్క సైన్యాన్ని చూచాడు ఉత్తరుడు కనపడుతూ ఉంది ఆ కత్తులు దిగుతూ ఉంటే వెనుకత్తు లేకపోతూ ఉన్నాయట ఒక గాయవారంగా சூதி இப்பேரு இப்பட வந்துட்டாங்க சச்சப்படா எல்லா ஏபுரு வரலйга ஆ மனிதை சாய்ப் கைக்கு ஒக்காதடி ஆயोत्पादक களிப்பும்படி কইంది அக்னி aika பத்தரை கோடி அதறியா உட்காரானே படி ஆ துந்து உதே பயोत्पादங்கள் படி అసలు ఏమి కొంతసేపు ప్రాణం లేదట వెళ్ళినా కూడా ఎక్కడ స్పర్శ ఉందా అట్లా అయిపోయాట చెత్తరు మాట అయిపోయాడు అయ్యి పెది అన్నాడు ఏంటయ్యా పుడికి పుట్టుండి సౌఖ్యములు కొనెదు నేను గౌరవలతోడి బలనమ్ము గహరీచవంలో వితాదంపు పుష్పి గాయమును కవలించిన కరణిదారి నేను తాగి రావటం ఆ నేలలో ఉన్నటువంటి చేప చక్కగా ఆడుకుంటూ ఆ గాలాన్ని చూచి వచ్చి గాలాన్ని మింతే ఉంది 마하라이스테리오마루 그랬도 허이가는 개미로 낮은 데야 있어보 그러니까 원하도 못자리기로 원하도 자라만의 거울로 봐서 인자 벌도 또 우리 리에게 믿는 그게 있으니 라니 원하도 ಪ್ರಧಾನ್ಯೇ ಕೊಡುವಂಥದ್ದು ಆಗ್ಬೋದು मैंने कहा कबूतर में तो आप चेली का छल्ला का ये कोचा कबूतर का लोन होना शुरू हुआ कबूतर का लोन लोन सुधुर फिर पूर्व का ना अरुल धर बुले या यार तेरी खाई तो लोन लेने चल पड़ी चलती वाला वाला के मेरे लोग इनका ताकू वाला दुनिया तो వాడు యొక్క పూర్వవ్యాధించిన వరం వాడు కర్ణుడు కీర్తుడు అట్లాంటి వాళ్ళ మీద దాని దానికి కనుక వద్దు సర్వేశ్వరుని ఆశ్రయించే అవును భగవానికి కావాల్సింది ఆ పక్కన లేదా ఆ పక్కన ఉన్నాయి కనుక ఆవులు లేదు ఏం లేదు అక్క అంటే ఆ అద్దెలు ఉన్నారట బయలుదేరి వచ్చి చెప్తా నువ్వు చెప్పావే ముదిసిన అవయవములు గలిగే చల్లన అది చేయు తోడ శాంతనముల వింటాన్నా ముదిసిన అవయవములు కలిగి చల్లన అది చేయు తోడ శాంతనముల ఆ తోడు పెంచుడు అన్నాడే వారికి ఎన్ని వేలు ఉంది మూడు వందల సంవత్సరములు పైభాగములు వాళ్ళు వాడు 대비를 하고 돈이 계시고, 아, 돌래 하러 가니까, 아, 무슨을 와야 가야? 와는 것도 배빨다. 와니까, 뭐, 그만하고 돈 같아도 하니까, 난개나. 사바람과 산영무물 벌비, 사바람 무냐무 벌비, 그가 부들더라, 나타나 일렌다냐. 그러니까, 누구들이 그, 아들 나라에, 그나들이 그, 모르들어. ఎంతసేపు సైన్యానికి ముందు దోసేది సైన్యాన్ని జనం కూర్చుంటారు హాయిగా ఇక వాళ్ళ వాళ్ళేమి అర్థం ఎవరికి వైదిక నిర్వాహకులైన తగిన మంత్రాలు తగ్గేవాళ్ళు ఎవరు అశ్వత్థామ ఉపాధ్యాయులు వాళ్ళ ఇక కోటికి చూకుడై ఛాత్రము లేక దుర్మానియై పొంగు కానీరుడెందాంగా ఆ కానీరుడు ఉన్నది ఒక బరాయి కోరు కర్ణుడు ఓ జగత్తు ఉంటాడు అట్లా నీ లెక్కయ్యా చెప్పు భూనిక్షముల గోప్యమునంత మరియు తగ్గిన శూరుల మయమలనంత వాదల సమయ తెలిసి కొదుల కొనుకోవుటే మహాపౌరుషమువా ఆ కార్యక సూర్యరాములు తండ్రి నాశం చేసి ఒక్క గంటలో ఎక్కువ కాలం కూడా పోయి మళ్ళీ వేయాలి అట్లా వేస్తేనే మన యొక్క పౌరుషం పడతులు పండములు పలికి విరోధుల గోవులను బ్రహ్మల చేతికేగిన కొడతలు వడలు భరించినందున ముందు పలికి ఆ ఆడవాళ్ళు ముందు ఉండి వాళ్ళు నవ్వుతూ ఉంటే తంతుడేశా <coughs> ఇక్కడ ఆ విరోధులు అది పరిగెత్తా ఎందుకయా <coughs> వేయిస్తావు త్రోతుకుతావే అనుకో బ్రతికి ఏమన్నా ప్రయోజనం ఉంటాయి మనం పోయిన తర్వాత బ్రతికేం లోకయ్యా Thank you. మీరేమను దాన్ని ఎడుగుతుంటా అంటే ఎందుకయ్యా యోగినాటన్న భయము Thank you. ఉన్నాడు పోతూ ఉన్నాడు ఆయనతో చూచాడితే కాగేటట్లేదని శత సనాతనం భావయించి ఆ తగిలించాడుగా అమ్ములు పొద్దులు ఇవి అవి తీసా రథం మీద వేశాడట పరవేసి నీ కన్న కొవ్వొరుగుదే ఓ మనుదో ఆ నీ బాగా కొవ్వు ఎంతకాలం సంస్కృతి తిన్నావుగా ఆ కొవ్వు అనకపోతే పో నువ్వో నేనేమడు రాను అని ఆ రథం నుంచి ఒక్కసారి దూకి ఉపప్లాయ రమ్ము బట్టి పోగుతున్నా నగరాన్ని తీసుకెళ్తున్నాడు చూచాట చీ చీ చీ చీ అన్నాడు అర్జునుడు అదే అదే వెన్ను వెన్నో అది కన్నా తాగటం మంచిది కాదు ఏం తెలుసు దానికి వాడిని ఇష్టపడతాలి ఆ కట్టలేని కయ్యం లేదే వాడిని వదిలిపెట్టి నేనేం చేసేటట్టు అని ఆ పూజమ్ములు పగ్గమ్ములు మగల గురించి ఆ పగ్గములు ఎవరు కూడా ఆ దుడ్డులో వేసి తూకి అంట తూకి వాడి బతికించాడు వెళ్ళించి వెళ్ళించాడా ఇదే కైవద్దు వాటి యొక్క ఆ కీ ఆ వెనక్కి వెనక్కి ఆ ఇటు వెనక్కి వీడిపోయి కానీ ఆ ఉండే అవి తొమ్మిది వేసి తొమ్మిదానికి వీల్లేదు రొమ్మిది ఇవ్వాలి వినోదికి ఆ అక్కడి చేత వెనక్కి వెళ్ళి పద శత మాత్రం ఉండబట్టి పట్టుకున్నాడు గుర్తు Kota, jak teraz pojedzie, a ty, no, ja to słaga, ale bez senadu. A, anda, anda. Ej, ये हम सकाई वो नया निपटे मुनु व्यवहार तुनि समीप मुनवे तन मुनको పొంకించు వేలని రాకరించిన పాఠశాలకు వచ్చి పరికించి నీ తప్పులెప్పుడైన పతికెదిగించినానే తెలియదు అయినా నన్ను తమ్ముడు అన్యాయంగా కోల్పోయిస్తానంటే ఏం చేశాను నేను నీవు ఆ విరాజుల దగ్గరికి జీతానికి కుదిరేటప్పుడు నేను ఏమన్నా అడుగుతున్నానా నిజం చెప్పు చెప్పు ఏమన్నా నేను అడుగుతున్నానా ఆ పాఠశాలకు వచ్చి ఆ పైకి వచ్చి నీ తప్పులు ఎప్పుడైనా గారికి చెప్పాడా నువ్వెత్వ కాదు వీని విజ్ఞాముల ప్రేమించిన పరిమితుల్ని ఎవరితో తీసుకొచ్చి వీరి యొక్క ప్రతిభ ఎంత ఉందో చూడవలసింది అని పరిచయం చేశారు పది మందిలో వచ్చి నీ తప్పులు పటికెప్పుడైతే ఎరిగించినానే ఇది దోషంబులేమి లేనట్టినల్లో కౌరవుల చేత దర్వింపగాదలంచే పట్టలాయద విధివే నీవో ఇట్లాంటి తప్పులు ఏమన్నా ఉన్నాయా ఒక్కటి చెప్పు అట్లాంటి తప్పు లేని నన్ను తీసుకువెళ్ళి ఆ కౌరవులకు ఫలిత ఎడతమే ఆశం ఏదో ఒకటి అక్కడ సాక్షాత్తాను అంటే నాయనా క్షణము నిలువనుతో সামনে বুঝছো পেরিয়ে ও পেরিয়ে నిలువదాలా నడమనే నిలువదాలా పల్లెలకు లాగి స్వైక్ పెట్టి ముద్ద పెట్టాట ముద్ద పెట్టే ఉండలేదంటాడు నా కొడుకులు దేవిని తిరుగునప్పుగా ఉన్నది నలుగానా ఇవ్వంబలేదన్నావు దాక చేసుకొన్న నిన్ను మళ్ళా గనక పురమన్నాలు చేయలేదు నిన్ను మళ్ళా గనక పురమన్నాలు చేయలేదు ఆ చిన్నదాన్ని కృతమైన పాప జాతీయే प्रेमी पप जाती ఎంతో కాలం కదా మా తల్లేమో అసలు నన్ను చూడని చూడలేదు అని అని తీసి పెళ్ళి అయ్యాక ఆరు నెలలు కాల చిన్నదాని మీద ఉండే దయనంగా ఉంటుంది మరి దానికి కాలు కొట్టుకోవటగా ಅದನ್ನೆಲ್ಲ ಓದ ಡೈಲಿಗೂ ఈ పొసులు పోయిన పోనీ ఈ పొసులు పోయిన పోనీ దక్కమున్నది పొసగిన పోయి పొసు దశని కలము దాగదని వ్యర్థము ఎదగనను లోకింపు నన్ను భుజాల రుజువు మీద నీకు దండం మోపేడి అని రూపాయలు చెప్తూ ఉన్నాడు అంటే భయపడవలదు నాయన ఐక్యులు వెళ్ళేడు నువ్వు సారథివిగా నేర్చుకుంటా అని ఆ యొక్క సమీపించు ఉన్నది దాని సమీపానికి కొలుతూ ఉన్నమాట రథాన్ని చూశారు ఎవరు కౌరు సైన్యం కాజోను బాహులీయధిక గంభీరము కలదే అర్జునుడికే గన్నా ఆ అణువుల దానికి ఓటించని కూర్చోవాలి ఆ బాహువులని ఒకరిని కొట్టాయి అర్జునునికి ఆయాను బాహులి అధిక గంభీరం గలనే అర్జునునికే గాక ఈతడు అజ్ఞాతవాసడు మానుభూమి రాదు నిలవేందు నిపుడు గప్పిన నిప్పు తెరగుని తేజంబు మరుపు అటుగాక ఎంత ధైర్యశాలి అయి అనుకున్నారట వాటి సమయంలో ద్రోణాచార్యులు కాకివేశాడు సైన్యానికి సైనికులారా పాఠములు చాలా కనుకుంటే మనకి అధికారంగా మాసిన భోగని పూసని మాసిన जो वाक्यमुला आपण ठरवलं आहे वाक्यमुला आवडतो आपण खरी येतो नाही हा सैन्यमुला आवडतो कोणाची ती नाही కనుక అప్పుడేమే కాదు ఏం లేదు ఆ సైన్యాన్ని అవుతూ దిక్కి దిక్కి జాగ్రత్తగా ఉండవలసి మారుతూ ఉన్నాక అట్టి సమయం ముందు ఈ యొక్క సైన్యం నుంచి అదే అదే వీడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ప్రకల్పాలు వెళ్తూ వచ్చాడు కౌను సైన్యాన్ని చూసి పరిపోతూ ఉన్నాడు ఈ మహానుభావుని యొక్క అవాయ చెవ్య ధైర్య ధైర్యములు ఉండేట వైరాడు రుంగడగా ఉంటూ ఉన్నారట తీసుకొచ్చాడు ఈ యొక్క శమీవృక్షం అన్నది దీని మీద కెళ్ళిపో ఎందుకయ్యా దీని మీద పాండవులే కాగితములు ఉన్నాయి पांडवलाई खोला ಅವನಿಗೂ ఎక్కాడు ఎక్కితే ఎవరు కూడా దగ్గరకు రావటానికి వెళ్ళేది ఏదైనా యొక్క విషయం చేత శవాన్ని కట్టారట ముందు పైన దాన్ని చూసి సారథి ఒక పెద్ద పొలికాయ పెట్టాట ఓ సారథి అన్నాడు ఏమిటయా భూపాలనందుని నిత్య నీటి వృత్యమునకు కంపాలు ఉండే నేను రాజపుత్రుణ్ణి కదా ఇక్కడేమో శవం ఉంది దీని దగ్గర ఉండుతాను దళితుడు సామ్మయా నీటిది కాదయ్యా దాని పడగై పడగ కట్టుకుపో అక్కడ చెప్పుకున్నా నన్ను చెప్పులు చేయాలి లేకపోతే వృత్తులు లేవుగా ఆ ఓడిదిశ అంటే అర్థవాన్ని కింద పడుతుంది ఆ పట్లు పెట్టే వరకు పనులు మిరుగుతులంతో ఉన్నాయి ఆ దివ్యాయుఖములు ఆ కొండచులు మాదిరిగా ఉన్న తర్గాన్యం ఏడు బాబు ఏమి కదిలేటుండుకోలేదు ఈ ధనస్సు ఎవరిది ఏడిది అన్నే అంటున్నాడు అది తుమ్ముగాన్ని ఒమ్ము అత్యున్నతండి ధరించినేని పఠనమున వెలుగు పిల్లినైనా దానవులన్నీ తెలుసుకుంటే గాంధీయము తుమ్ము అదే గాంధీవం అంటారు అది ఆ అర్జునుడు వేడు కదా దాని కనుక పెంచాడు అంటే వేడు పుట్టినైనా దేవతలైనా ముప్పై మూడు కోట్ల దేవతలు వచ్చినప్పటికీ ఏం చేయలేదు దానిని బ్రహ్మాను వేల సంవత్సరములు ఆ అన్యం ఉన్నది బ్రహ్మదేవుడు మూడు వేల సంవత్సరములు జన్మించాడు ప్రజాపతి అరవై వేల సంవత్సరములు ప్రజాపతి అరవై వేల సంవత్సరములు దాన్ని పెట్టాడు ఇరవై నాలుగు వర్షములు చంద్రుండ ఐదు వందల సంవత్సరములు ధరించి అర్జుహోత్రులకు సంగిన అర్జుహోత్రుండు కండపదహన సమయంబులందు అర్జునులకు సంగి అరువది నాలుగబ్దం ఆ అర్జునుడికి చెన్నప్పుడు అర్ధహోత్రుడు ఇచ్చాడు అర్జునుడికి అరువది నాలుగు సంవత్సరం ఉన్నట్టు వచ్చి తర్వాత లేదు అని వాక్యాన్ని ఇచ్చాడయా ఇది కానీ ఆది ఉందా మళ్ళీ ఏమి చెప్తామాయని పలుకులు పోగన్నదా పలుకులో అన్నదా ఇలా తెలంగుణను పట్టునెత్తి వెంకటదాసోవిందు శ్రీనివాసోవిందు పాటే వారి యొక్క చరిత్ర చాలా చేయమైన విషయం ఎక్కడున్నారు స్వామి వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే ఎక్కడో ఏంటయా నీ పట్టణంలోనే పట్టణంలోనా నా పట్టణంలోనే నా నీ పట్టణమే కయా నీ ఇంట్లోనే మా ఇంట్లోనా వాడివయ్యా ఎంతో తగి చేస్తున్నావు నన్ను మా ఇంట్లో ఎక్కడ కంపు కదా వేరు జన్మని దాపున ఉండేదయ్యాన్నా మోహం చేసి వార్తలు చెప్తూ ఉన్నాడు వంటల వాడు ఆయన భీముడు గోపాలుడు సహదేవుడు మీ యొక్క గుర్రములు కాడు ఉన్న వాటిలో గురుడు ఆ గోవులను వల్లేస్తూ ఉన్నాడు అతను సహదేవుడు నేనే గోవిందు మరదినయ్యో నేనే అర్జునుడే అనేవాడు గోవులు దాచుకుంటున్నట అచ్చుగా స్వామి నీవేనా నేను అమ్మను అర్జునుడికి పది పౌరుష నామధేయములు ఉన్నారు చెప్పు నీకు నా పేరు ప్రీతితోడ వినుము భీభక్తుడు కిరీటి పాత్రుడు అర్జనుందో పలుకునుందో శ్వేతవాహనుండు കിട്ടുന്നു വളവിലയുതയുന്ന സഞ്ചയു സൈതാചിങ്ങേ പ്രീതിതോടകിനും ഭീമത്തുതു ഇവിട്ടു ചിരിക്ക് സ്വാർത്ഥുడు అర్జనుండు పలుకునుండు శ్వేతవాహనుండు జిత్తుండు మరి ధనంజయుడు వరవిజయుడు సయ్యదాచిన్యే धीरे धीरे ಲಕ್ಷ್ಮಣ ಕಾಸ್ತೀ ಆಶೋ ಐದು ವಂದಲ ಸನಸ್ ಪಟ್ಟುಕೊಂಡಿ ಐದು ವಂದ ಸರಸ್ ఒక్క నిమిషంలో ఎన్ని బాణములైతే ప్రయోగిస్తాడు ఆ స్వామి వారు రెండు చేతులతో అన్ని బాణములు ప్రయోగిస్తారట ఇక ఆయుష్ జగత్తులో ఏమైనా లేదు వెళ్ళిపోతూ ఉంటాయి అందువల్ల ఇక రాముని యొక్క దివ్యాత్మ వల్లనే ఇంతలెక్కడైనా చేయగలదు అనే సందేహం లేదు ఆ కాకాసుడు వచ్చిన సమయం ఉండదు ఆ బ్రహ్మాత్మాన్ని అభినందం వాడు కేవలం దుర్బుద్ధితో వచ్చాడు ఆ సీతా మహాదేవి యొక్క తనములు కొడుతూ ఉన్నారట ఈ వడ్రాణములు యాహత్తు విసిరింది నిజాన్ని దూరం రాను మళ్ళీ రాదు రాదు రాదు మళ్ళీ పొడవు రక్తమయమైపోయింది స్వామిని యొక్క మతం మీద పడి ఆ భర్త పడుతున్నాడు తన మీద ఆ వాహనంలో ఉన్నారు కదా చెడగొట్టుకోవద్దని దాహంలో నేను గ్రహించిందట రక్తం ముఖం మీద పడే వరకు భయం ఏంటన్నాడు అంటే స్వర్గీయకు కాకి ఆ కాకి పెట్టుకోండి మమామమైవాటిముఖమా ఆ యొక్క ఉన్నాయా అంటే రాముడు చూచేవారు ఆ రామచంద్రుడు అని వారి యొక్క పని ఐదు ముఖములు కలిగినటువంటి యొక్క కాయోన్నది ఆ కాలు సర్పం మాదిరిగా బుసలు కొడుతూ ఉన్న సర్పం మాదిరిగా ఉందట ఆ కోపం అట్లా వచ్చింది చూచాడు ఆ కాకి యొక్క కానీ ఆ కాకి రాముని అంటే తోటలా ఆ సీతా మహాదేవి యొక్క ವೆಂಕಟೇಶ್ವರ ಕಾರಣಕ್ಕೆ మళ్ళీ ఉడిపోతాం అనే ఉద్దేశం చేత బొమ్మలు ఉడిపడిపోయి స్వామికి అక్కడ ఉన్నటువంటి చీకు ఉన్నదే దాన్ని తుంచి ఆ బ్రహ్మాత్వం చేత అభినందిస్తుంది కనుక లేచింది హుగులు హుగులు హుగులు అంటూ లేచింది అర్థం అంతరచరా వాడి అర్థగా గుండెకేవాడు కాదు కుమారుడట ఆ కారణం చేత వెళ్ళాడు ఎక్కడికి తండ్రి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ తండ్రికి బాధువుల మీద ఉంటాడు ఏమిట్రా నాయనా రాంబాడు వస్తూ ఉంటాడు రాంబాడు మన మీద కలుగురించి మొదటి దక్షిణార్థమై వెళ్ళాడురా అంటే ఇట్లా చేశా ఇట్లా చేశా ఇంకా రాంబాడు ముందు ఇదిగో నా శతానం ఉంది ఒట్టాయి కొంత తగ్గించాలా మక్కులు లేక ఆ రావుని యొక్క మాటలు పడలేక పోయి దండానికి చేసి జగత్తునందు అవసరించినటువంటి యొక్క జగత్తు పరమపురుషుడే ఆ ఆ తల్లి అనేక అనేకములైన బాధలు పడుతూ ఉన్నారు అట్లాంటి కానుకు పోయి మహాపరాధం చేసినటువంటి నిన్నింక సహిస్తాననేదో దౌర్భాగ్యం రామలేదు రామభగవంతు వారి దగ్గర వెళ్ళాలి అక్కడ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు సత్యలోకానికి ఏంటా అయ్యా రాంబాడు రాంబాడు రాంబాడు వచ్చి ఏం చెప్తా ఓ అక్కడికి పో సర్వలోక ధరణ్యాయ నాగలాయ మహాత్మనే సత్తుడు ఉందరా వాడు మనగోటి వాడు కాదు నువ్వు ఎంత అపరాధం చేసినప్పటికీ మహాత్ముడు వాడు వేసుకుంటున్నాడు పోయి తినడానికి చేయి చూద్దాం లేకుండా పడతాం రాదు ఆ దేవుడు భూమిలో వచ్చి ఆ రాముని యొక్క పాదముల మీద పడదామని ఆ సందడితో బాల్యం ఊళ్ళో పడేసి తల్లి తీసుకుంటాడు పడితే ఉరికాయ పళ్ళు స్వామి ఏ కేవలం కూడా ఆ స్వభావం వడ్డ యొక్క అనుగణించని యొక్క హృదయం కరుణ ఆ కారణం చేత కలిగబడవేసింది లోపల యొక్క భాగంలో ఏమిటన్నాడు స్వామి బిడ్డ తప్పు చేశాడు రక్షించండి అంటే నీకే చేసింది రే ఏడుస్తావురా నా భాగం ఉన్నది పోగొట్టావు మరి ఏడుస్తావు అయ్యా ఏమేమి ఉంటారు ఒక కంటి తూగి ఒక కంటి చూపి మరో రచనిచ్చే అన్నమాట నువ్వు సత్యనారాయణ అన్నాడు గొప్పది నీ కంటి చూపిస్తే కనుక అది ఇవ్వమన్నాడు అయ్యా పన్నెండు రెండు పడిపోయిన పంపుతా అని ఆ కళ్ళు చూపించి ఆ రాముడికి ఆ దశరథ చక్రవర్తి కూడా అనేక విధములుగా నమస్కారం చేసి వెళ్ళిపోయాట ఆ కాకాసుడు కనుక మూడు లోకములు తిరుగుద్దట రాముని యొక్క బాణం दृढप्रत्येको राधेयाम्ना ఇక కంటునేకవాడము చౌడు అని చెప్పడానికి వీళ్ళు తాడ్తలు సైతమైనటువంటి రథం ఉన్నది దెబ్బ దెబ్బకి వెనక్కి వేసిన వెళ్ళేది అక్కడ పూజుడు ఆ కన్నుని యొక్క దెబ్బ బాగా పాపం వచ్చి లాగితే త్రివిధం అర్జునందర ఈ మూడు ఉన్న అర్జునుడికి కాళీ పంపలేవు కనుక ఆ గాలి యొక్క సాధ్యంలో ఆ రెండు చేతుల చేత లాగుతాను కనుక శరీర సాధ్యం పెట్టాలి వ్యక్తిని పేరు చోట అత్యనుందందులో ఉత్తర ఫల్గునే నక్షత్రమున జన్మించిన కారణించే ఫల్గున్నదీరో ఆయోసనములనేన సురణము గానము కారణమునా సమయం బ్రహ్మరుద్రుడు వచ్చి మెచ్చి ఉన్నది ఏకాదశ నామంబుల సంగిరి ఆ పదేగాక కాండముల కథ సమయంలో బ్రహ్మరుద్రుడు వచ్చి పుట్టని యొక్క పేర్కొనంటారు నాకు అదేవరకు ఆ చెట్టు మీద నుంచేమంటాక ఆ అర్జనేక పాదముల మీద పడి స్వామి ఇది పురుషోత్తముడువే పురుషుల్లో శ్రేష్ఠుడు నీకు ఈ యొక్క సన్న రూపమే కావచ్చింది ఈ రూపమే కావచ్చిందయా జగత్తులో నీతో సమానమైన పురుషుళ్ళే ఆ తాడి నీకు ఎట్లా వచ్చింది అంటే అన్నామున్నే నమన నగరమున కలిగిన వేళలో నన్ను దోచుకోహించిన యోగతి అన్నమాడము కొరతకేమి పిలుచిన కొరతని తండ్రి స్వర్గలోకానికి వెళ్ళి దేవేశ్వరి సింహాసనం మీద కూర్చున్న Atrás da pergunta.